అర్జున ఉచ యద్యపి ధ్యాయతో విషయాన్ పుంస రాగద్వేషౌ హ్యస్య ఇది చ విక్షిప్తం అనవధారితం తదుక్తం తత్సంక్షిప్తం నిశ్చితం చ ఇదం ఏవైతి జ్ఞాతుం ఇచ్చన్ అర్జున ఉచ జ్ఞాతే తస్మిన్ తద్ఛేదాయ యత్నం కురయాం ఇతి అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయబలాదివ నియోజిత అథ కేన హేతుభూతేన ప్రయుక్త సన్ రాజ్ఞా ఇవ భృత్య అయం పాపం కర్మ చరతి ఆచరతి పూరుష స్వయం అనిచ్చన్ అపి హే వార్ష్ణేయ వృష్ణికులప్రసూత బలాదివ నియోజితో ప్రాజ్ఞా ఇవ ఇది ఉక్తో దృష్టాంతః